ప్రభాకర అంటే ప్రభాకర మిశ్ర అని ఒక ఆయన ఉండేవారు మథుర మథురలో ఉండేవారు మథుర అంటే ఢిల్లీకి అవతల అక్కడ నివాసం ప్రభాకర మిశ్రుడికి ఆయన కుమారుల భక్తికి సమకాలీనుడు వీళ్ళందరూ శంకరాచార్యులు కూడా అదే కాలానికి చెందిన వారుగా అనిపిస్తుంది కొద్దిగా పదిహేళ్ళు యాభై ఏళ్ళు ఇంట్లో ఉండొచ్చు ఆయన ప్రభాకర మిశ్రుడు ఏం చేశాడంటే ఉపాసనకి కొంత తావు ఇచ్చినాడు కర్మ ఉపాసన వాటికి సమ సమ ప్రాధాన్యాన్ని ఇచ్చాడు అంటే బహిర్ముఖత్వంతో పాటు అంతర్ముఖత్వాన్ని కూడా ప్రవేశపెట్టాడు కాబట్టి ఇక్కడ ఉన్న వాదను పూర్వపక్షం అంతా కూడా భక్త మతాను మతానుయాగుల పూర్వపక్షము దాన్ని తిరస్కరించడం అయినది వేదంలో చెప్పిన సన్యాసం ఇది ఒక్కటే వేదము తర్వాత స్మృతులను వచ్చాయి స్మృతులు అంటే ఎవరిలో స్మృతి వాళ్ళు రాసుకోవచ్చు స్మృతులు ఏముంది ఇప్పుడు లింగాయతుల కోసం గుర్తుంటుంది షేవుల కోసం గుర్తుంటుంది పాశుపతుల కోసం గుర్తుంటుంది శాక్తీయుల కోసం గుర్తుంటుంది ఎవరిని వాళ్ళు రాసుకుంటారు వాళ్ళలో పెద్దవాడు ఒకడు ఉంటాడు వాడు రాసి పెడతాడు ఆయన రాసి పెడతాడు వీళ్ళని ఒరిజినల్ మిస్ట్రీట్ మేకర్స్ అంటారు ఈ స్మృతులలో ఈ సన్యాసం వీళ్ళకైనా మనకు మాత్రం ఉండద్దా సన్యాసం అని వాళ్ళు సన్యాసం కూడా పెట్టుకున్నారు కొన్ని చోట్ల ఈ సన్యాసం ఎలా ఉంటుందంటే రియల్ ఎస్టేట్ ని పరిరక్షించుకునే ఉపాయంగా ఉంటుంది ఇప్పుడు కొన్ని కమ్యూనిటీస్ ఇప్పుడు బ్రాహ్మణుల దగ్గరే ఉంది పెద్ద సంపదలు అంతా పోయాయి ఇతర కమ్యూనిటీస్ లో రెడ్డి కమ్మ వైశ్య ఇత్యాది కమ్యూనిటీస్ లో సంపద ఉంది అది ఎవరో ఒక వాళ్ళలో పూర్వీకుడు ఒక ఆయన సన్యాసం లేకపోతే ఏదో భక్తి ఏదో పెట్టి ఓ గుడి లాంటిది పెట్టి దానికి ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉంటుంది అది అది real estate high high value real estate దానికి ఒక సన్యాసిని కూర్చోబెట్టాలి అది వాళ్ళ కమ్యూనిటీలో ఎవరైనా సన్యాసం తీసుకుంటే తీసుకెళ్లి కూర్చోబెడతారు అతను సన్యాసిగా ఉంటాడు మనుషుడైతే పర్వాలేదు కానీ దానికోసం గుర్తు పెడతారు వాళ్ళు ఆ స్మృతులు ఆ సన్యాస పూజలు చేస్తూ ఉంటారు అతను దేవాలయం ఉంటుంది ఆ దేవతను ఉపాసన చేస్తూ ఆ దేవతకి కావలసిన వ్యవస్థలు చేస్తూ అక్కడేమో రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి వాటినన్నింటినీ అనుసరిస్తూ ఉండాలి అలాంటి సన్యాసాలు చాలా ఉన్నాయి దాని నుంచే ఈ సన్యాసములు కుటీచక బహుదక అంటే ఇలాంటి పేర్లతో ఇతర సన్యాసములు అనేకం వచ్చేది స్మృతికారులు వీటిని నిర్వచించి పెట్టినారు కొంతమంది సన్యాసం అంటారు యజ్ఞోపేతం అట్టు పెట్టుకుంటారు పిలక కర్మలను అన్ని అట్టు పెట్టుకుని కర్మలు చేస్తూ ఉంటారు ఇవేమీ వేదోక్తమైన సన్యాసములు కావు అదే అభిప్రాయం వేదోక్తమైన సన్యాసం అంటే ఇప్పుడు నేను చెప్పాను చూడండి కర్మల బ్రహ్మచారిగా ఉండి వేదం చదువుకుని బైపాస్ చేసి సన్యాసం తీసుకుంటాడు లేకపోతే బ్రహ్మచారిగా ఉండి గృహస్థగా ఉండి కొద్దిగా కర్మలను చేసి వానప్రస్థాన్ని బైపాస్ చేసి సన్యాసం పుచ్చుకుంటాడు లేదా కొద్ది రోజులు వానప్రస్థుడిగా పడుకుంటాడు ఏం నష్టమే వచ్చింది వానప్రస్థుడిగా ఉంటాడు భార్యతో కలిసి ఉంటాడు ఇంట్లో ఉంటాడు కొడుకులు కోడళ్ళు ఆ కూతుళ్ళు వాళ్ళందరూ పోతారు అవతలకు వాళ్ళు వీళ్ళు పట్టుకుని వెళ్ళారా ఏమి భార్య తప్పదు కాబట్టి వీళ్ళు పట్టుకుని వెళ్ళారు అంచేత ఆవిడతో కలిసి కొద్ది రోజులు ఉంటాడు ఆ తర్వాత ఆవిడతో దండం పెట్టి అది క్రమబద్ధంగా వచ్చిన సన్యాసం ఇంకా అది కూడా లేదు గృహస్థాశ్రమం నుంచి బైపాస్ చేసేసి సన్యాసం తీసేసుకోవటం అలాగా అలాగంటే సన్యాసం తీసుకుని దేనికి సర్వకర్మ సన్యాసం చేసి ఆత్మనిష్ఠుడై ఉండుట కొరకు సన్యాసం తీసుకుంటాడు ఇది వేదోక్తమైన సన్యాసం ఇది అన్ని వేదోక్తములుగా ఉండవు అన్ని వేదోక్తం చూద్దాం కొంచెం ఇది వేదోక్తమైన సన్యాసం ఇది దీనికి భిన్నంగా కనపడే సన్యాసములు వేదోక్తములు కావు మరి వాటికి ఏదైనా ప్రమాణం ఉండాలి కదా అంటే స్మృత్యుక్తములు స్మృతుల నుండి వచ్చేది స్మృతి అంటే ఎవరికి గుర్తు వచ్చింది వాడు రాసి పెడతాడు దాని పేరేది స్మృతి అంటే ఎవరికి గుర్తు వచ్చింది వాడు రాసి పెడతాడు భగవాన్ బుద్ధుడు చాలా బోధలు చేశాడు కదా ఆయన దేహత్యాగం చేశారు బుద్ధ భగవానుడు దేహత్యాగం చేశారు ఆ తర్వాత మిగిలిన జనం వచ్చి ఆ శిష్యుల్ని పట్టుకుని మాకు ఆ బుద్ధుడు చెప్పింది మాకు బోధించండి అంటే ఎవరికి గుర్తొచ్చింది వాడు పెట్టి బోధించండి ఆ రకంగా నాలుగు బౌద్ధ శాఖలు వచ్చాయి నాలుగు కాదు ఇప్పుడు సుమారు పదిహేను బౌద్ధ శాఖలు ఉన్నాయి హిందూయిజం గురించి చెప్పేది ఉంది లో ఇంకా అక్కడ పడుతుంటే ఇక్కడ ఉందో ఉంటాయి కాబట్టి ఇది మాత్రమే ముఖ్యమైన సన్యాసము దాని మీద ఇంకొక మాట అంటున్నారు ఏది కాదని మీరు అంటున్నారు ఏది కాదని చెప్తున్నారు చూడండి తర్వాత వాక్యం నా యజ్ఞోపవీతృదండ కమందం వాటి పరిగ్రహ ఇది అపరిగ్రహ ఇదేనండి వేదంలో చెప్పిన సన్యాసం ఇదేనండి అంతేగాని కొంతమంది యజ్ఞోపేతం అట్టు పెట్టుకుని మేము సన్యాసనము అంటాం యజ్ఞోపేతం ఎందుకు అట్టు పెట్టుకున్నాడు అంటే పొద్దున్న వేసుకునే కర్మ చేయడానికి యజ్ఞోపేతం అవసరము అని పెట్టుకున్నాడు యజ్ఞోపేతం అట్టు పెట్టుకున్నా అంటే మెడలో ఏదో దాడు పెట్టుకున్నాడని కాదు కర్మ సంబంధం పెట్టుకున్నాడని అర్థం యజ్ఞోపేతం అట్టు పెట్టుకుంటాడు త్రిదండ మూడు దండాలు పట్టుకుంటాడు మూడు దండాలు ఎందుకు దీని మీద భాగవతంలో చెప్పారు భాగవతంలో వస్తుంది ఏకాదశి స్కంధంలో వస్తుంది ఒక ఆయన ఓ సన్యాసి దండము కను దండం పట్టుకుని అడవి మార్గం గుండా వెళ్తున్నాడు అప్పట్లో అన్ని అడవి మార్గాలు అనేమో కదా వెళ్తుంటే ఆ మార్గంలో బందిపోతు దొంగలు కొందరు వాళ్ళు పడుతున్నారు పట్టుకుని బంధించి వాళ్ళ నాయకుడి దగ్గరికి తీసుకెళ్ళాడు వాళ్ళకి ఆజ్ఞ ఏమిటంటే ఈ దారిలో ఎవరు వెళ్తే వాళ్ళని కట్టేసి తీసుకుంటారు కాబట్టి నాయకుడి దగ్గరికి తీసుకెళ్ళాను నాయకుడు అన్నాడు నీ దగ్గర నా సొంతంతా బయటపెట్టాను ఆయన అన్నాడు నా దగ్గర దండం తప్ప ఇంకేం లేదన్నాడు అంటే ఏమిటి దండం ఏమిటని అడిగాడు వెదురు బొంగు దండం అంటే వెదురు కట్టె అంటే ఈ వెదురు కట్టె ఎవరు కొట్టుకుంటాడో వాడు సన్యాసి అని చెప్పాడు చెప్తే ఈ నాయకుడు ఏం చేశాడంటే ఒక సేవకుని పిలిచాడు వెనుక ఏదో చెవులో ఏదో చెప్పాడు ఆ సేవకుడు పరిగెత్తుకు వెళ్ళి ఒక వెదురు కట్టెల మోపు నెత్తిని పెట్టుకొచ్చాడు మోపు అంటే తెలుసు కదా అంటే పదో పన్నెండో కట్టలు వెదురు అదే ఒక అది నెత్తి మీద పెట్టుకొచ్చాడు ఇప్పుడు నాయకుడు అడిగాడు వాడు సన్యాసేనా అని అడిగాడు నీ పైగా నీకంటే పది ఎట్ల సన్యాసం వాడు ఎందుకంటే పది కట్టెలు పట్టుకు ఒకటే పట్టుకున్నావు పది కట్టెలు అంటే అప్పుడు మళ్ళీ ఇతను సవరించుకుని అలా కాదండి సన్యాసం అంటే కట్టె పట్టుకోవడం ఒక్కటే కాదు ఆత్మనిష్ట కూడా ఉండాలని లేదో చెప్పాడు అది ఒక కథ ఇప్పుడు త్రిదండం అంటే ఏమిటో భాగవతంలో ఏకాదశ ఏకాదశ స్కంధంలో నిర్వచించారు నాకు గుర్తు రావట్లేదు ప్రాణాయామ అనీహ ప్రాణాయామోనిహ అని ఇంకోటి ఉన్నది అంటే ప్రాణాయామం చేయటం ప్రాణాయామం చేసేప్పుడు మీరు నడువు నిటారుగా పెడతారు కదా అది ఒక కట్టె అనీహ కోరికలేమీ లేకుండా అంటే కోరికలు అంటే వంకర బుద్ధి ఏ కోరికలు లేకపోవడం నిటారైన బుద్ధి అది రెండవ కట్టె అలాంటిది ఇంకో కట్టె చెప్పి ఇది త్రిదండం అంటే అంతేగాని మూడు కట్టెలు పట్టుకోవడం కాదు అని భాగవతం ఏకాదశి స్కంధంలో ఉందా శ్లోకం మీకు నేను శ్లోకం తెచ్చిపెట్టుకుంటే తెచ్చిపెడతా మనోవాక్కాయ మనో మనోవాక్కాయానిలేహాట్ ఏదో ఉంది అలాంటి శ్లోకం కరెక్ట్ ఏకాదశి స్కంధంలో ఉంది కాబట్టి యజ్ఞోపేతం అంటు పెట్టుకుని మూడు కట్టెలు పట్టుకుని కమండలం పట్టుకుని కమండలం పట్టుకుని నేను సన్యాసం అన్నా కమండలం ఉంది కాబట్టి సన్యాసం కమండలం ఇప్పుడు ఇది కమండలం ఉన్నాయి కదా నేను అస్తమానం దీన్ని మోసుకెళ్తేనే సన్యాసం అవుతాను లేకపోతే అవునా కాబట్టి ఇలాంటివన్నీ పెట్టి ఇవి పట్టుకున్న వాడే సన్యాసి అని చెప్పడము అది సరికాదు అది అది కాదు వేదోక్తమైన సన్యాసం ఎందుకంటే తెలుగులో ఏముందో చూడండి బ్రహ్మనిష్ఠుడై ఉంది అనే ఇది ఒక్కటియే వేదోక్తమైన అని చెప్పుటకు ఇది మరో హేతువు ఓకే యజ్ఞోపవీతము త్రిదండము కమండలము మొదలగు వాటిని పరమహంస స్వీకరించడు ఇప్పుడు మీరు ఉత్తరకాశీ లేకపోతే హృషికేశ్ లో కొన్ని చోట్లకు వెళ్తే ఈ దండము కమండలము లేనందున ఆ సన్యాసులని తక్కువగా చూస్తారు ఒకసారి ఒక సన్యాస భండారా అయింది నేను అనుభవంతో చెప్తున్నాను అప్పట్లో ఇప్పుడు నేను కూడా కొంత తెలివితేటలు తెచ్చుకున్నాను అప్పుడు కొంచెం అమాయకంగా ఉండేవాడిని కొంత ఇన్నోసెన్సీ ఉండేది సన్యాసుల భండార అయింది ఒక పర్టికులర్ ఆశ్రమంలో అయింది దానికి నాకు అవమానం వచ్చింది పూజ స్వామికి వెళ్ళమన్నారు నేను వెళ్ళాను అక్కడ ఆ భండారాలో అక్కడ ఒక యాభై మంది సన్యాసులు కూర్చున్నారు ముందు హాల్లో ఒక ఐదుగురు సన్యాసులు కూర్చున్నారు ఈ ఆర్గనైజర్స్ ఏం చేశారంటే నన్ను తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టాను ఎందుకంటే నేను ఏదో ఉపనిషత్తులు గీత పూజ స్వామీజీ యొక్క అనుగ్రహము ఇలాంటివన్నీ నా ముందు ఉన్నాయని వాళ్ళకి తెలుసు అంచేత నన్ను వాళ్ళు పెద్దలే పెద్దలే పెద్ద చేసి అక్కడ కూర్చోబెట్టారు అబ్బాయిగా ఒక పాతిక మంది సన్యాసులు ఉన్నారు వడ్డనలు అవుతున్నాయి అక్కడ నిస్తలు వేశారు ఒక భిక్షకు రాదు భండారా ఇక్కడ వెస్టర్లు వేసి వడ్డించారు నా వెస్టర్లు పేట అక్కడ కూర్చొని నేను కూడా వెస్టర్లు వడ్డించాను అన్ని వస్తువులన్నీ వడ్డించాను ఇంక ఇప్పుడు పరిశేఖనం చేసి మొదలు పెట్టాలి వాళ్ళు మొదలు పెట్టరు ఆ బయట ఉన్న వాళ్ళు అందరూ వెయిట్ చేస్తున్నారు వీళ్ళు మొదలు పెడితే కానీ వాళ్ళు మొదలు పెట్టడానికి వీళ్ళు వందనం అయిపోయి అన్నీ అయిపోయాయి మొదలు పెట్టను వాళ్ళు మొదలు పెట్టకుండా నేను ఎక్కడ మొదలు పెట్టను వాళ్ళు పెద్దవాళ్ళు అని నేను వాళ్ళందరూ దండి సన్యాసులు దండం పట్టుకుని ఉంటాను నేను దండం లేని వాడిని నేను ఒక ఐదో వాడిని అక్కడ వాళ్ళు మొదలు పెట్టరు అందరూ ముఖముఖాలు చూసుకుంటున్నారు ఒకరితో ఒకరు చెవులు కొనుక్కుంటున్నారు ఈ లోపల నా దగ్గర పాఠం చదివిన బ్రహ్మచారి ఒకడు ఉన్నాడు అతను చేసి చూశాను సంథింగ్ ఎమిస్తుంది ఏదో గడబిడ ఉన్నట్టుందే అతని దగ్గరికి వెళ్తాను ఏమిటి సమస్య ఏమిటి ఇంకా మొదలు పెట్టచ్చు కదా వడ్డించారు పప్పు వేశారు నెయ్యి వేశారు ఇంకే ఇలా ఎంతసేపు కూర్చుంటాం అలాగే ఎదురు చూస్తున్నారు ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నారా ఏమిటి నాకు ఆకలిగా ఉంది ఒడ్డుకట్ట దాటిపోయింది అని అడిగాను అడిగితే అది కాదండి సమస్య ఇక్కడ ఈ పంక్తిలో సమస్య వచ్చింది అన్న ఏమిటి ఆ సమస్య అని అడిగాను అంటే అతను నీళ్లు నమలడం ప్రారంభించాడు అప్పుడు నాకు తట్టింది నేను ఇక్కడ కూర్చోవడం సమస్య అని అడిగాను అంటే అవును చెప్పాను అప్పుడు తక్కువ లేచి నేను వెళ్ళి బయట పాతిక మంది సన్యాసులు ఉన్నారు కదా అక్కడ కూర్చున్నా ఎవడో తీసుకొచ్చి ఈ విస్తరం తీసుకొచ్చి అక్కడ పెట్టాడు అప్పుడు మొదలుపెట్టాను భోజనం ఏమనుకుంటున్నారు మీరు అంటే ఈ నలుగురు దళిత సన్యాసులు నా పంక్తిని కూర్చుని భోజనించారు నా విస్తట్లో భోజనం వాళ్ళు ఏం చేయరు కదా వాళ్ళ విస్తట్లో భోజనమే వాళ్ళు చేస్తారు పంక్తిని కూర్చుని భోజనం చేస్తారు పంక్తి అంటే మనం ఒకళ్ళనొకళ్ళు ఒడిసి రాసుకుంటూ కూర్చోవడం ఎవరి చోటే వాళ్ళు కూర్చుంటారు ఇప్పుడు ఇక్కడైతే కొంత రద్దీగా ఉంటే కొంచెం తగులుతూ అక్కడ విశాలంగానే కూర్చున్నారు అయినా కూడా పంక్తి నేను పంక్తి మొదట్లో నేను ఉన్నాను అయినా కూడా పంక్తిలో నేను ఉన్నాను కనుక అంటే నేను ఎటువంటి వాడను పంక్తి బాహ్యుడను ఆ పద ప్రయోగం వచ్చింది ఏల పంక్తి బాహ్యుడనైనాను దండక మండలాలు లేవు కాబట్టి అప్పుడు నేను గమ్మున అక్కడి నుంచి వెళ్ళి బయట కూర్చున్నాను అప్పుడు వాళ్ళు భోజనం అందరూ వస్తున్నారు నేను చాలా సంతోషించాను వాళ్ళందరితో ఆ సాధువులందరితో కలిసి భోజనం చేస్తున్నాను ఇట్ హ్యాపన్స్ లైక్ ఇది ఒక అనుభవం సరిగ్గా ఇటువంటి అనుభవమే నాకు అడిగిన కాలంలో కూడా ఒకసారి అయింది అప్పుడు నేను లోపల పంక్తి ఎదురుబెట్టి బయట పంక్తిలో కూర్చుని భోజనం చేశాను టు మెయింటైన్ దట్ ఈక్వాలిటీ కాబట్టి వీళ్ళు అలా ఉంటారు ఇది చదవరు ఈ ధర్మస్కంధించాలని చదవరు ఇప్పుడు వినండి బ్రహ్మనిష్ఠుడై ఉండుట అనేది ఒక్కటియే వేదోక్తమైన అని చెప్పుటకు ఇది మరో హేతువు యజ్ఞోపవీతము త్రిదండము కమండలము మొదలగు వాటిని పరమహంస స్వీకరించదు ఇప్పుడు సన్యాసంలో దండం ఉంది దండం ఇస్తారు నేను దండం పట్టుకున్నా కొంచెం స్వామిజీ అన్నారు వీళ్ళు దండం తెచ్చుకున్నారు అంటే సన్యాసం అయిపోయే ముందు అంతా అయిపోయింది ఇంకా దండం ఒకటే దండం తెచ్చుకోండి ఆ దండం అక్కడ ఉందన్నా వెళ్ళి తెచ్చుకోవాలి అప్పుడు అక్కడ ఇంకో స్వామి ఉన్నాడు యంగ్ మ్యాన్ ఇక్కడ ఆగని అతను పరిగెత్తుకు వెళ్ళిన అతను తీసుకొచ్చి నాకు ఎదిగిచ్చాడు ఆయన మంత్రం చెప్పి గంగలో పారేదన్నా గంగలో పారేసి అయిపోయింది నేను ఇంక ఇప్పుడు దండం యొక్క పని పూర్తయిపోయింది ఆయన ఆ మాట చెప్పారు దండం పట్టుకున్న వాడికంటే నీవు ఉత్తముడవు అని చెప్పారు నాకు ఎందుకంటే సన్యాసం అంటే పట్టుకోవడం కాదు విడిచిపెట్టడం నువ్వు దండం పట్టుకుని ఇతరులపై ఆధిపత్యాన్ని నేను కలిగి ఉన్నాను అనే ఒక భ్రమలోనితో దాన్ని పైకి చెలాయిస్తూ ఉండటము దానికంటే విడిచిపెట్టి మీ దారిని నువ్వు ఉండడమే శ్రేష్టము అని దాన్ని విడిచిపెట్టి చేశారు లేదన్నా తర్వాత ఒకసారి నేను వేద సభకు వెళ్ళా వేద సభలో అక్కడ ఇచ్చిన సత్కారం అంతా నేను ఇచ్చిన సత్కారమే దాంట్లో అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ నేను ప్రొవైడ్ చేసిన సత్కారం ఆ సభలో ప్రారంభంలో నకర్మణాన ప్రజయ చెప్పాలా వద్దా అని సందేహం వచ్చింది ఎవరో ఒకడు మొదలు పెడితే ఇంకోడేమో ఆపడం అలాగా మొత్తం మీద అప్పుడు మిత్రనారాయణ యాదవ్ గారిని ఒక ఆయన ఇంటి వరకు లేక మంచి శ్రౌతి మంచి వేద పండితుడు నేనంటే చాలా ప్రేమ ఆయనకి ఏ మాట్లాడుకో అని ఆయన లేచి దండం పెట్టిన కర్మణ మొదలు పెట్టారు ఆయన మొదలు పెట్టేప్పుడు అందరూ చెప్పారు ఎందుకంటే దండకమండలాలు లేని సన్యాసి సన్యాసే కాదన్నట్టుగా ఉంటారు వాళ్ళు ఎందుకని ఈ సన్యాసులు ఆశ్రమ ధర్మాలను పాటించే సన్యాసులు ఆదర్శం ఒకట చేత కానీ ఇక్కడ ఇక్కడ ధర్మస్థ విచారంలో ఏమంటారాయన పరమహంస వీటిని స్వీకరించడు తర్వాత ఇంకా ఉంది ముండహ ముండహ అంటే అర్థం ఏంటో తెలుసునండి చెవిట పెట్టుకుని గుండు చేయించుకోవడాన్ని ముండహ అంటారు పరమహంస పిలక పెట్టుకుని గుండు చేయించుకోడు మరైతే గుండు చేయించుకుంటాడా అది ఇంకా అది అనవసరం అది అనవసరం గుండు చేయించుకునే వాళ్ళు చేయించుకుంటారు పెంచుకునే వాళ్ళు పెంచుకుంటారు గుండు పిలకని అట్టే పెట్టడం కోసం గుండు చేయించుకోవడం అన్నది పరమహంస చేయడు ఓకే అదే రాశాను అక్కడ పరమహంస ఉండనము చేయించుకుని ఉండును అంటే శిఖ ఉండదు ఓకే తర్వాత ఆయన ఇంకా ఏమున్నది ముంద అపరిగ్రహ అంటే ఆయన భోగ సాధనములను ప్రోగు చేయడు అంటే ఒక air conditioned palace building car ఇలాంటి భోగ సాధనాలని ప్రోగు చేయడు ఆ అపరిగ్రహ తర్వాత అసంగ ఆయన సంసారాసక్తి లేనివాడు అని కూడా శృతి చెప్తోంది ఇప్పుడు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ముండ అంటే అశిఖ అని అర్థం వేదం ఏం చెప్పిందంటే వీడు సన్యాసి తప్ప అంటే బ్రహ్మనిష్ఠుడు సన్యాసి తప్ప ఈ త్రిదండము తర్వాత పిలక పిలక పెట్టుకోవడం అంటే ముండ అంటే మొత్తం ముండం అయిపోవాలి మళ్ళీ కొంత అట్టే పెట్టడం కుదరదు శిఖకి పెట్టుకుంటాడు దానికి ముడి వేస్తాడు గ్రంథి భార్య మెడలో మెడలో పుస్తే మూడు ముళ్ళు వేశాడు ఆ మూడు ముళ్ళు పోయాయా లేదా పోయాయి యజ్ఞం మీద మూడు ముళ్ళు ఉంటాయి ఆ మూడు ముళ్ళు పోతాయి ఈ మూడు ఎక్కడ పెట్టుకుంటాడు చేతికి మూడు ఎక్కడ పెట్టుకుంటాడు చేతికి మూడు అంటే దర్భముడి ఆ ముడి ఈ ముడి ఉండడానికి వెళ్ళలేదు ఈ ముడి ఉండడానికి వెళ్ళలేదు అసలు ముడులన్నీ పోవాలి ఇది కాకుండా ఈ మూడు కాకుండా హృదయ గ్రంథి అని ఇంకో ముడి ఉన్నది అది లోపల ఉండే అంతర్ అంతరంగానికి చెందిన ముడి కామన అనే ముడి అది ఎలాగుపోవాలి కాబట్టి ఇక్కడ గమనించవలసింది ఏంటంటే యజ్ఞోపవీత విదండ కమండలు ఆది పరిగ్రహ ఉన్నవాడు నా వాడు వేదోక్త సన్యాసి కాదు స్మృతులను బట్టి వచ్చిన సన్యాసే తప్ప ఇంకా సన్యాసి ఎలా ఉంటాడంటే ముండహ అంటే తిలక లేకుండా ఉంటాడు అపరిగ్రహ బంగారము ఖరీదైనటువంటి ఇతర వస్త్రములు భోగ సాధనములు పెట్టుకుని ఉండడు అసంగ సంసారాసక్తి లేకుండా ఉంటాడు అని శృతి కాబట్టి ఆ విధంగా ఉంటారు సన్యాసి ఇప్పుడు చెప్పండి ధర్మస్కంధ విచారం సమాజంలో ఎందుకు ప్రచారంలో ఉండదో మీకు అర్థమైంది కదా ఇంకా శృతి అత్యాశ్రమిభ్య పరమం పవిత్రం ఇత్యాదిశ్వతీయే శ్వేతాశ్వతీయే శృతి శ్వేతాశ్వతీయోపనిషత్తులో ఈ విధంగా శృతి అంటే వచనం వినబడుతూ ఉంటుంది ఏమని సన్యాసం ఎలా ఉంటాడంటే అత్యాశ్రమిభ్య పరమం పవిత్రం ప్రోవాచ ఆ గురువు గారు అత్యంత పవిత్రమైన జ్ఞానమును ఉపదేశించారు ఎవరికి ఉపదేశించాడు అత్యాశ్రమిభ్య ఈ ఆశ్రమ ధర్మములను అతీతులైన వాళ్ళ కొరకు ఉపదేశించను అని చెప్పారు దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తోంది బ్రహ్మనిష్ట అనేది ఆశ్రమ ధర్మములకు అతీతమైన వారికి మాత్రమే పొసగును అని తెలుస్తోంది మిక్కిలి పవిత్రమైన జ్ఞానమును ఆశ్రమములకు అతీతులైన సన్యాసుల కొరకు ఉపదేశించను ఇత్యాదిగా రూపనిషత్తు కూడా చెప్తోంది ఓకే ఇత్యాది ఈ స్మృతి గౌడపాద కారిక ఇది స్మృతి అంటే నేను రోజున స్మృతి కాదు గౌడపాద కారిక అది స్మృతి అంటే ప్రకరణం ఆ కర్ణ వస్తుంది వైతథ్యమో అయితే అద్వైతమో మనస్సు వస్తుంది ఆ కర్ణ వస్తుంది వైతథ్యం అంటే ఇంక సమస్య లేదు సో అక్కడ ఏం చెప్పారంటే ఈ సన్యాసి నిష్కృతి నిర్నమస్కార అని చెప్పారు ఇప్పుడు చూడండి దాని అర్థం స్థుతి నమస్కారము లేనివాడు అని చెప్పారు అంటే అలా ఎందుకు చెప్పారంటే ఆశ్రమముల వారికి ఇది ఉండును ఈ ఆశ్రమాల్లో బ్రహ్మచారులు గృహస్థులు వానప్రస్థులు ఉంటారు వీళ్ళలో వీళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి బ్రహ్మచారులు గృహస్థులకి వీళ్ళిద్దరూ వానప్రస్థులకు వయస్సులో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి తక్కువ పండితులు ఎక్కువ పండితులకు నమస్కారాలు చేయటం అడ్డంగా పడిపోతూ నమస్కారాలు చేస్తూ ఉండడం స్థుతించటం పెద్ద పెద్ద స్తోత్రాలు చేయటం ఇలాంటివన్నీ ఉంటాయి ఇవి పారివ్ర ఈ పరివ్రాట్లకు ఉండవు అధ్యతనే ఇప్పుడు ఎవరైనా స్వామి వస్తున్నారనుకోండి కొన్ని మరి ఇలాంటివి వాళ్ళు ఆలోచించుకోవాల్సి ఉంటుంది ఎవరైనా ఎవరైనా వాళ్ళని ప్రశ్నించాలి లేకపోతే మరి వాళ్ళు ఆలోచించుకోవాలి ఇప్పుడు ఎవరు ప్రశ్నిస్తారు గతానుగతికోలోక జనులు ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు భుజల ముందలా పోయి వాళ్లే తప్ప ప్రశ్న వేసి వాడు ఎవరు ఉంటాడు సో స్వామి వస్తున్నారు స్వామి వస్తుంటే ఈయన స్తోత్రం చేస్తున్నారు ఏమని యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి నిష్ఠ అని చేస్తున్నారు అని చేశారు అంటే వీటి ఎనిమిదింటి అష్టాంగ యోగమునందు మీరు పరిణత ప్రజ్ఞ గలవారు అని స్తోత్రం ఆయన వచ్చారు ఆయన ఈ డయాబెటీస్ ఉంది ఆయనకి బీజీ ఉంది ఆయన ఈ సమాధిష్ఠుడు ఎప్పుడు అయినాడు ప్రాణాయామం ఎప్పుడు చేశారు యమనియమాలు యమనియమాలు ఏమో మనం ఉంటే ఉండొచ్చు ప్రాణాయామం ఎక్కడ చేశారు ఆసనం ఆయన ఆసనం ఆయన ఆసనం వేసి ఆసనం కూర్చోవడం తప్ప ఇంకే ఆసనం వేయలేడు అది కూడా నడు గురించి కూర్చోవడం నిటారుగా కూర్చోవడం ఆయన చేత కాదు పైగా ఈ ఒబీస్ పీపుల్ నిటారుగా కూర్చున్నారా వంగి కూర్చున్నారో మీరు గుర్తుపట్టడం కూడా కుదరదు ఒక్కడే చేస్తావు మామూలు వాడికి రిటైర్గా కూర్చోడం అడిగి వండు కూర్చోడం అడిగి తేడా తెలుస్తుంది obese people overweight people ఏం తెలుస్తుంది వాళ్ళకే తెలియాలి మనం రిటైర్గా కూర్చొని వాళ్ళని వాళ్ళని చూసి వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి ఈ రకమైన స్తోత్రములు తర్వాత ఈ కవులు ఉంటారు ఆశ కవులు వాళ్ళు పద్యాలు రాసి అప్పటికప్పుడు చెప్తారు లేకపోతే పద్యాలు ఇంటి దగ్గర కూర్చుని ఆశ కవిత్వం చెప్పలేని వాళ్ళు ఇంటి దగ్గర కూర్చుని పద్యాలు కట్టి అవన్నీ ప్రింట్ చేసి ఫోటో కట్టి చేసి చెప్పడం అక్కడ చదవడం ఆ పద్యాలు రెండు చదివి ఆపేయమని ఆర్గనైజర్స్ గోడ చేస్తుంటే అదే కుదరదు నేను రాసినవన్నీ చదవాలని ఆయన రాసినవన్నీ చదవడం ఆ పద్యాల్లో ఏముంటుంది స్తోత్రం ఉంటుంది అవన్నీ కూర్చుని స్తోత్రం చేయించుకుంటూ ఉండడం ఇదంతా కూడా సన్యాసాశ్రమ ధర్మములు కావు తస్మాత్ కర్మ నవంతి పారదర్శిన ఇది కూడా ఒక ఈ మహాభారతం ఇచ్చి ఉంటాను ఇక్కడ గౌరవాదీయ కారిక మహాభారతం నెంబర్ ఇవ్వలేదు నెంబర్ దొరక్క ఇవ్వలేదు మహాభారతంలో ఉంది తస్మాదంటే అందువలన యతయ అంటే సన్యాసులు కర్మ నకుర్వంతి కర్మలను చేయరు ఎందుకని పారదర్శిన కర్మల పైన అతీతమైన ఆత్మస్వరూపములను నిష్ట కలిగి ఉంటారు కాబట్టి ఇంకా సన్యాసి గురించి ఇంకో వచ్చిన మొదలదు తస్మాదలింగో ధర్మజ్ఞ అవ్యక్తలింగ ఇత్యాది స్మృతిభ్య ఇంకో స్మృతి కూడా కలదు సన్యాసి ఆత్మ ధర్మజ్ఞుడై ఉండాలి అంటే ఆత్మధర్మము ఆ సన్యాస ధర్మం ఏదైతే కలదో అది తెలుసున్నవాడై ఉండాలి చదువు సంధ్య లేకుండా సన్యాసం ఏదో ఆక్షేపం చేస్తున్నాడు అన్నట్లు కాకుండా చదువు అంటే పండితుడై వ్యాకరణంతో చదువుకుని ఉండాలనే అభిప్రాయం కాదు ఆశ్రమ ధర్మమును తెలుసున్నవాడై ఉండాలి ధర్మజ్ఞ తస్మాదలింగో ధర్మజ్ఞ అధర్మజ్ఞ ఉందా అర్థం మధ్య అది ఇంకా అక్కడ అకార ప్రశ్న వేసుకుంటారు ఈ పుస్తకంలో తప్పు పడింది అది అయితే ఆనందగిరి అంటాడు ధర్మజ్ఞ యథావత్ ధర్మానుష్ఠాత అధర్మజ్ఞంటి వా పాఠ అని రాశాడు అధర్మజ్ఞ అన్నప్పుడు ధర్మ విచార నిష్ఠారహిత తత్ర అసానత్వ ప్రత్యయవాన్ ఇత్యర్థ అంటే ధర్మ విచారం ఉంటుంది అంటే పూర్వం కర్మ విచారం ధర్మం అంటే కర్మ మీమాంస ఆ విచారం ఉండదు దాని ఎందు శ్రద్ధ ఉండదు ఎందుకంటే దాంట్లో సారము లేదనే దృష్టి కలిగి ఉంటాడు నేను చాలా మందిని చూశాను ముఖ్యంగా పెద్ద పెద్ద సన్యాసులు గంగి సన్యాసుల్లో కనపడుతుంది వాళ్ళు సన్యాసాశ్రమంలో ఉంటారు దండము కమండలము ఉంటారు మీమాంస చదువుతూ ఉంటారు మీమాంస పఠన పాఠనాల్లో పెట్టుకుని ఉంటారు మీమాంస అంటే ధర్మ మీమాంస నాథాతో ధర్మ జిజ్ఞాస అని శబరస్వామి దేవిని మహర్షి దేవిని మహర్షి సూత్రకారుడు శబరస్వామి భాష్యము తర్వాత కుమారుల పెట్టు వార్తికము వాటిని అధ్యయనం చేసుకుంటూ ఉంటారు వాటి ఎందు సారబుద్ధి ఉండటము చాలా చిత్రంగా ఉంటుంది చాలా తేడా ఉంటుంది జేవిని గారి సూత్రం ఒకటి ఉండేది నాకు గుర్తు లేదు గీతా భాషల్లో వచ్చింది ఆ సూత్రం ఆ సూత్రం ఏంటంటే నాలుగు వేదాలు చదువుకున్న వాళ్ళు రెండు మూడు రెండు ఒకటి వేదం చదువుకున్న వాళ్ళు పండిత సభకు వస్తే రెండు వేదాలు చదువుకున్న వాళ్ళని కుర్చీలో కూర్చోబెట్టి నాలుగు వేదాలు చదువుకున్న వాళ్ళని కింద కూర్చోబెట్టకూడదు వన్ రూల్ ఇద్దరిని ఒకే ఎత్తు ఆసనం మీద కూర్చోబెట్టకూడదు సెకండ్ రూల్ నాలుగు వేదాలు చదువుకున్నాయని ఎక్కువ ఎత్తైన ఆసనం మీద కూర్చోబెట్టి రెండు వేదాలు చదువుకున్న వాడిని తక్కువ ఎత్తైన ఆసనం మీద కూర్చోబెట్టాలి దేవుని సూత్రం ఉంది నాకు సూత్రం గుర్తులే వేద సభలలో ఇప్పటికీ ఆ సత్కారం చేసేప్పుడు ఆ తేడాను చూపిస్తారు అంచేతనే ఘనపాఠికి మీరు యాభై రూపాయలు వంద రూపాయలు ఇచ్చారనుకోండి క్రమపాఠికి మీరు యాభై రూపాయలు ఇచ్చారనుకోండి మీకు నచ్చిన వాడికి ఎవరితో క్రమపాటికి వంద కాగితం ఇస్తే సభలో ఇవ్వకూడదు సభలో యాభై ఇవ్వాలి సభ అయిపోయిన తర్వాత మీరు ఇంట్లో పిలిచి మీరు కావాలి వంద కాబట్టి వెయ్యి ఇవ్వండి సభలో ఘనపాటి ఇచ్చి సత్కారం కింద తక్కువ ఇవ్వాలి ఒకసారి నేను ప్రపోజ్ చేయబోయి అందరికీ సమానంగా ఇద్దామని అనబోయి నో అది అంగీకారం కాదు ఇది భగవద్గీత కాదు భగవద్గీతలో అంతా సమత్వం ఉంటుంది సమత్వం యోగ ఉచ్యతే లేకపోతే నిర్దోషంకి సమం బ్రహ్మ స్థుతి నమస్కారములు నిందావచనములు వాటన్నింటి సముదుగా ఉండవలేము అంత సమా ఉంటుంది అక్కడ సమా ఉండదు విషమా అని ఉంటుంది ఆ సూత్రంలో విషమ శబ్ద ప్రయోగం ఉంది భాష్యకాన్ని కోట్ చేశారు ఈ సూత్ర గీతా భాష్యంలో వైషమ్యం అని ఉంటుంది వైషమ్యాన్ని విధించాడు ఆయన అంటే తేడాన్ని మీరు చూపించాలి ఇద్దరికి గుర్రాన్ని గాడిని ఒకే లాట కట్టేయడానికి వీలు లేదన్నట్టుగా చెప్పాడు కాబట్టి అది మీరు సర్వ సమభావంలో ఉండేటువంటి బ్రహ్మనిష్ఠుడికి ఆ శాస్త్రం మీద ప్రీతి ఉంటుందా ఉండదు కదా ఆ శాస్త్రంలో ఎంతసేపు కర్మ ఏ ఆజ్ఞలు ఎలా వేయాలి లేకపోతే హోమం ఎలా చేయాలి లేకపోతే ఈ పశుభయాగాలు ఎలా చేయాలి అదే మీమాంస నడుస్తూ ఉంటుంది అదంతా చదువుకుంటూ కూర్చుంటారా మీరు దాని మీద అటువంటి శ్రద్ధను కలిగి ఉంటారు అది తగునా అని ఒక ప్రశ్న కాబట్టి అధర్మజ్ఞ అని కూడా పాఠము కలదు ఇక్కడ ఏం రాశామంటే కర్మ బంధించును గనుక ప్రకృతికి అతీతమైన పరమాత్మను తెలుసుకున్న జతులు కర్మను చేయరు అంతర్థం ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిన తస్మాత్ నుంచి వచ్చింది తస్మాత్ కర్మను కురువంటే ఉంది కదా తస్మాత్ అంటే ఏంటి తెలిసిన కర్మ బంధించరు కనుక పారదర్శిన అంటే అర్థం ఏంటో తెలుసిన ప్రకృతికి అతీతమైన పరమాత్మను తెలుసుకున్న తెలుసుకున్నా అది పారా అంటే పారా అంటే ప్రకృతికి అతీతమైన పరమాత్మ పారా అంటే పై నుండి ట్రాన్సెండెంటల్ రియాలిటీ దానిని తెలుసుకున్న దర్శిన యత యహాయతులు కర్మను చేయగలరు అక్కడ అంటే అక్కడ అభిప్రాయం మీరు సందేహం అడిగేప్పుడు ధర్మకాములను అడగాలి తప్ప ధనకాములను అడగకూడదు ధర్మకామాస్సు అని వస్తుంది నాకు ధనకామ భాష్యకాలు వచ్చిన ఉంది ఎందుకంటే డబ్బు మీద ప్రీతి గలవాడు వాళ్ళు మీరు ధర్మం అనుకోండి మరి దక్షిణానికి తగ్గట్టుగా ధర్మాన్ని మార్చి చెప్తాడు ఇప్పుడు మీరు ఏదైనా పెళ్లి కుదుర్చుకునేందుకు కట్నాలు అన్ని కుదిరిన తర్వాత ఇంకా నక్షత్రం దగ్గర తేడా వచ్చిందనుకోండి ఏముంది మార్చి రాసిస్తారు మీరు జాగ్రత్త డబ్బు తీసుకుని మార్చి రాసిస్తారు ఈ రాశి ఆ రాశి కుదరలేదంటే దాన్నే ఉన్నది రాశి ఏముంది పన్నెండు సెకండ్లు ఇటు నుంచి పెడితే రాశి మారిపోతుంది పన్నెండు సెకండ్లు కాదు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ కొద్దిగా పక్కకు పెడితే డేట్ ఆఫ్ బర్త్ కాదు టైం ఆఫ్ బర్త్ కొద్దిగా పక్కకు పెడితే రాశి మారుతుంది రాశి మార్చి రాసేద్దాం నిజానికి ఆడపిల్లలకి మూడు నాలుగు ఐదు జాతకాలు రాసి పెట్టుకోవడం ఏది సూటబుల్ అయితే అది డబ్బు పుచ్చుకుని రాసిస్తున్నారు ధనకామా కొన్ని జాతకాలు ఏముంది కానీ ధర్మాన్ని ఆ విధంగా చెప్పకూడదు ధర్మాన్ని చెప్పేవాళ్ళు అంటే మీకు వచ్చిన సందేహానికి నివృత్తి చేసేవాళ్ళు ధర్మకాము అయి ఉండాలని అక్కడ వచ్చిన ధర్మకామహస్యుడు మంచిది ధర్మ మీమాంస లేనివాడు తర్వాత అలింగ అలింగ ఆర్ లింగ ఓకే ఇతరుల గుర్తింపు కొరకు ఉద్దేశించిన చిహ్నములు లేనివాడు ఎందుకంటే అలింగ ఇచ్చే అనాశ్రయత్వ వాసింగ్యా అవ్యక్తేది అలింగ శబ్దానికి అవ్యక్తలింగ వ్యాఖ్యానం అలింగ ఉంది కదా తస్మాద్ అలింగ అధర్మజ్ఞ అవ్యక్తలింగ అవ్యక్తలింగ అనే మాట అలింగ అనే మాటకు వివరణము ఆనందగిరి సో అలింగ ఇచ్చితే మీరు లింగములు లింగం అంటే చిహ్నము గుర్తు లింగములు వాడు అంటే ఇంక వాడికి ఆశ్రమమే లేదుగా సన్యాసాశ్రమమే లేకుండా అయిపోతాడు కదా అని శంకించుకుని అవ్యక్తేది నా వ్యక్తం దంధేన గ్రహీతం లింగం ఆశ్రితత్వం అస్య అస్థి ఇత్యవ్యక్త లింగ దంభము కొరకు లింగాన్ని పెట్టుకుంటాడు దంభము కొరకు కొంతమంది ఏం చేస్తారంటే గృహస్థులుగా ఉండి కషాయం కట్టేస్తూ ఉంటారు ముందు తెల్లపంచి కడతాడు తర్వాత ఉపాసనాలు బాగా పెరిగిపోయి కుంకుమ పూజలు అవి బాగా ఎక్కువైపోయి ఎర్రపంచి కట్టేస్తుంటారు మామూలుగా సన్యాసి అదే పంచి కడతారు అదే ఆయన వస్త్రం ధరిస్తాడు ఈ ఈయన గృహస్థు ఆయన కూడా దాని వస్త్రం ధరించేస్తాడు ఏంటంటే మీరు గృహస్థు కదా తెల్లది కట్టుకోలేదంటే మేము మామూలు గృహస్థలం కాదండి మేము ఉపాసన గృహస్థులము అని ఎర్రపంచి కట్టేస్తాడు పట్టుపంచులు కట్టి వాళ్ళందరూ ఎర్రలు కట్టేస్తారు పూజల్లో ఎర్రలు కట్టేస్తారు భోజనం దగ్గర ఎర్రలు కడితే వీడు గృహస్థులను తెలుసుకొని ఉంటుంది పూజాంతంలో ఎర్రలు కట్టేసి కూర్చోవడం భార్య ఉంటుంది పిల్లలు ఉంటారు ఎర్రలు కట్టేసి కూర్చోవడం ఇలాంటి సన్యాసం కనపడతారు అక్కడ ఆ లింగము అంటే ఎర్ర పంచ కట్టుకోవడము అయితే దండం పట్టుకోవడము ఇలాంటి లింగము జనుల ఎడల ఒక ఒక ఒక ఇంప్రెషన్ కోసం చేయబడిన లింగము దాంతే దంధము అని పేరు అటువంటి లింగములు లేనివాడు అని అర్థం అంటే ఎలాగో తెలుసునా అండి ఏదో కషాయం కట్టుకుంటాడు కషాయం ఎందుకు కట్టుకోవడం సన్యాసాశ్రమం తీసుకున్నప్పుడు గురువు గారు కషాయం ఇస్తారు అది కట్టుకుంటాడు అది త్యాగానికి చిహ్నంగా ఇస్తారు అది కట్టుకుంటాడు అలాగే తప్పుకుంటూనే ఉంటాడు ఎందుకంటే అది భిక్ష సంపాదించి పెడుతుంది కాషాయం భిక్షని సంపాదించి పెడుతుంది మీరు కాషాయం లేకపోతే భిక్షకి ఇబ్బంది వస్తుంది ఓసారి నేను మామూలు ఏదో తొక్క నేను ఏదో ఒక తొక్క ఏదో వేసుకుంటూ ఉంటాను ఆయన కాషాయమే ఉండాలని పెద్ద పంచుందిగా ఇంకా వెళ్ళాను నేను భిక్షకు వెళ్ళాను భిక్షకు వెళ్తే అక్కడ ఒక సన్యాసి ఆ భిక్షను ఆర్గనైజ్ చేసిన పెద్ద ఆయన ఆయన అడిగారు ఏమిటండి వైట్ షర్ట్ వేసుకుని వచ్చారు ఏమిటని అడిగారు అంటే నేనన్నాను పంచుకోలేదు మీరన్నా మంచి చూడండి తర్వాత వైట్ షర్ట్ కొంచెం ఇలా చూపించే మొత్తం తీసి లోపల ఏదో చూడండి బనీను కాషాయం చెప్పండి ఇప్పుడు ఎందుకే నేను భిక్షలోకి రావచ్చు అంటే రావచ్చు రండి కాబట్టి నాకు అప్పుడు అర్థమైంది కషాయము భిక్షని సంపాదించి పెడుతుంది అందుకోసం అట్టు పెట్టుకోవాలి కషాయం యొక్క ప్రయోజనం తీరిపోయింది అనుకోండి ప్రయోజనం ఏమిటి మీరు సన్యాసనే గుర్తింపు సమాజంలో ఇంకా అక్కర్లేదు ఎందుకంటే సన్యాసనే గుర్తింపు ఉంటే భిక్ష అక్కర్లేదు సెకండ్ కొన్ని చోట్ల సన్యాస ధర్మం ఉన్నవాడే పాఠం చెప్పాలని ఒక నియమం ఉన్నది ఇప్పుడు మా ఆశ్రమాలు రెండు మూడు ఉన్నాయి కదా అక్కడ నేను పాఠాలు చెప్తూ ఉంటాను అక్కడ వైద్య పాఠం చెప్తానంటే వాళ్ళు ఇష్టపడరు సో మీరు కాషాయం కట్టుకుని పాఠం చెప్పండి పాఠం తర్వాత ఏదో ఇష్టమైనట్టు మీరు చేసుకోవచ్చు ఎందుకంటే విద్యార్థులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు ఒక ఆదర్శం మనం పెట్టాలని అందుకోసం అంతకంటే వేరే ఏమీ కాదు కాబట్టి అలాగా ఇతరులను మెప్పించడం కోసం అన్నట్లు కాకుండా ఆశ్రమ ధర్మ రూపంగా మీరు కాషాయం కట్టుకుంటే పర్వాలేదు కానీ బ్రహ్మం కొరకు కషాయం అన్నది రాదు అదే అలింగ అంటే అవ్యక్త లింగ మీరు కాషాయానికే ఇంత మీమాంస చేయాల్సి వస్తే ఓ దండం ఓ కమండలం పెద్ద పెద్ద మాలలు ఎక్కడైనా ఎక్కడైనా మాల మాట ఎక్కడైనా వచ్చిందా అసలు మీకు రుద్రాక్ష మాల ఎక్కడైనా ఉందో అసలు వేదంలో వేదంలో ఎక్కడా కనపడదు ఎవడో ఒకడు ఉంటాడు ఒరిజినల్ మిస్చీఫ్ మీద ఒకడు ఉంటాడు ప్రతి దానికేను అదేమో ప్రచారంలోకి వస్తూ ఉంటుంది ఇవన్నీ చాలా పేచీ గ్రంథాలు ఇలాగే ఉంటాయి ఎనివే సో uh, అంచేతనే కొంతమంది సన్యాసులు ఆ కాషాయం అది దండకమంలో ముందే వదిలిపెట్టేస్తారు పట్టుకో కాషాయం ఒక్కటి పట్టుకు వెళ్ళాడుతూ ఉంటారు అది కూడా పెట్టేస్తారు క్రమంగా నేను ఇద్దరు నేర్పును ఒకరు ఏకనాథ్ రేనడే వివేకానంద కేంద్రాన్ని స్థాపించిన ఆయన ఆయన సన్యాసం తీసుకున్నారు ఆయన సన్యాసనామం ఆయన ఎవరికి చెప్పలేదు ఏమిటో ఆ నామం తెలియదు పేరు ఏకనాథర కిందే ఉండిపోయింది ఆయన పేరు పేరు మార్చుకోలేదు ఎవరికైనా కొద్దిమందికి పేరు మార్చిన పేరు తెలిసి ఉండొచ్చు అందరూ ఏకనాథరాయణుడే అని అనేవారు ఆయన కషాయము చాలా లైట్ కషాయం కట్టేవారు ఓ చొక్కాను పంచారు దగ్గరికి వెళ్ళి చూస్తే నేను అనుకున్నాను తెల్ల పంచ తెల్ల పంచే తెల్ల తెల్ల చొక్కా దొరుకునేవారు సడన్ గా ఓ రోజు నేను ఆయన ఐదు మెట్ కాషాయంలో ఉన్నాను ఆయన అడగలేదు అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నా చూడండి కొద్దిగా రంగు ఒక్క పిసరు దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ తెలియదు మీకు అంటే ఆయన సన్యాసం తీసుకున్నారండి అని చెప్పారు అదొకటి రెండవ కేసు థామస్ ప్రైట్మన్ అని మీరు ఎరుగుదరు నిఖండవంత మహారాజు దగ్గర శిష్యుడికి చేసిన ఆయన ఆ యామ్ దట్ ఆయన చేశారు ఆయన సన్యాసం తీసుకున్నారు నిసర్గదత్త మహారాజు సన్యాసం ఇవ్వరు ఆయన గృహస్థ ఎవరు సన్యాసి దగ్గర సన్యాసం తీసుకున్నారు ఆయన ఉత్తరకాశం ఎప్పటికో వెళ్ళి సన్యాసం తీసుకున్నారు ఎందుకంటే అన్ని ఛాలెంజ్ చేసేసారు ఇంకా మళ్ళీ స్వగృహానికి వెళ్ళడం అనేది లేదు అసలు స్వగృహమే లేదు నా వాళ్ళు ఎవరు లేరు ఎక్కడో ఉన్నారు ఆయనకు తెలియదు ఉత్తరకాశీలో ఎవరో సన్యాసి దగ్గర ఏదో ప్రోత్సాహం చేసుకుంటారు సన్యాసం తీసుకున్నారు తీసుకున్న వాళ్ళు నిఖండవంత మహారాజు దగ్గరే ఉండేవారు అక్కడే బొంబేలో ఉండి కొంత భారతానంద ఆయన పేరు కొంతకాలం అయిన తర్వాత ఆ కాషాయం మానేసి తెల్ల బట్టలే పెట్టుకున్నారు భారతానంద అనే పేరు కూడా పెద్ద ప్రచారంలో పెట్టలేదు ఆయన థామస్ ఫ్రైటమన్ అనే పేరుతోటే ఉండిపోయారు ఆ తర్వాత ఆయన అలాగే దేహత్యాగం చేశారు అక్కడ ఇంక మళ్ళీ ఎక్కడికి వెళ్ళలేదు బోంబేలోనే పోయారు సో ఈ విధంగా ఆరంభంలో కషాయాన్ని స్వీకరించిన దాని పర్పస్ అయిన తర్వాత దాన్ని కూడా విడిచిపెట్టేస్తారు అంతేగాని కషాయమే పట్టుకుని ఉండాలి అనేది లేదు అలింగ అవ్యక్తలింగ అని కాశ సన్యాస ధర్మాలు ఇలా ఉంటాయి లోకంలో మీకు ఈ సమాచారం ఉంటుందా లోకంలో అంతా కూడా దంభం నడుస్తూ ఉంటుంది తెలుసో తెలియదు ఇత్యాది స్మృతి దృష్టి అంటే ఇత్యాది స్మృతి వచనములు కూడా బ్రహ్మనిష్ఠుడు అని నిర్ధారించుతున్నది చూడండి మీరు ఆశ్రమ ధర్మాల్లో ఉన్నారా అత్యాశ్రమీయ ఆశ్రమ ధర్మాల్లో ఉంటే మీరు కర్మపరాయణుల కింద లెక్క పుణ్యలోక భవంతి అత్యాశ్రమైతే బ్రహ్మనిష్ఠుడై ఉంటారు మీరు మీరు మోక్షమును పొందగలరు అది వ్యవస్థ ఓకే ఎత్తు సాంఖ్యే కర్మత్యాపోక్షిపగమ్యతే ఇంకొక శ్లోకంలో ఈ వాక్యం అవుతుంది ముందుకు వెళ్దాము ఇక్కడ ఆపుతాము ఓం నమద పూర్ణమాదాయ పూర్ణిమేవాశిష్యే ఓం శాంతి శాంతి శాంతి